ఇది శబ్దాహ్వయం జ్యోతి రాసంసారం నరీప్యతే వచన దిశ అభిప్రాయ ప్రకటనార్థం తావత్ ప్రమితి సిద్ధాంతార్థం చ శబ్దస్య వైఖరీ రూపస్ అత్యంతం ప్రాముఖ్యం వర్తతే ఇత్యత్ర నకోపి ద్వాపర ఆనుభావికస్యాయం విషయ తత్ర నకోపి సందేహ ఏమేవ ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య इति श्रुति तत्र प्रतिज्ञा आत्मा वा अरे द्रष्टव्य इति आत्मज्ञानमेव आवश्यकं भवति सर्वत्रापि तत्र आस्तिकदर्शनैः प्रतिपाद्यमानः विषयः साक्षात् परम्परया वा अध्यात्मज्ञान प्राप्त्यर्थमेव इत्यत्र न कोऽपि संशयः यतोहि अधातो धर्मजिज्ञासा अधातो ब्रह्मजिज्ञासा इत्यादि सूत्राणि सर्वाण्यपि चित्तशुद्धिकरधर्मं అనంతరం చ జ్ఞానం ప్రాప్తించ ఏ ఏ మార్గా వర్తంతి తాను అనేకాను మార్గాను రుచి అనురోధేన యై ఎస్మిన్ రుచిరు వర్తతి తే తమ్ మార్గం అనుసరేజు ఇది ధియా పరమ కారుణికా ఆస్తిక దర్శనాన్ని అన్వగృహ్ణన్ దృశ్యతే అనేనేతి దర్శనం దృష్టిశ్చ దర్శనం దృశిశ్చ జ్ఞానాపరపర్యాయమే పదం అత్ర జ్ఞానప్రతిపాదక గ్రంథ దర్శనమిచ్యతే జ్ఞానమీ దర్శనమిచ్యతే త్ర విశేషస్తు సర్వేషాం దర్శనానాంచ దేవ్యస్తత్ర ఉపస్థితా ఇది వర్తతే లలితామహాత్మ్యే విద్యా సర్వాపి విద్యాధిషు దేవతా సర్వాపి తత్ర వర్తంతే ఇత్యేవ అభిప్రాయ అస్మాభి విద్యా అభ్యస్యతే ఇత్యుక్తౌ జ్ఞానం ప్రాప్యతే జ్ఞాన అధిష్టాతృదేవతాయా అనుగ్రహం అస్మాభి ప్రాప్యతే తత్ర విద్యా అధిష్ట అధిష్టాతృదేవతాయా సహకృత్రత అత్యంతం ఆవశ్యక ఇత్యేవాయం విషయ నమ సోమాయ చ రుద్రాయ చ ప్రాస్త ప్రస్తుత అధిష్టాతృదేవత ఉమాదేవి ఓంకార ఇత్యర్థ వర్ణవ్యత్యయన ఉమా ఇది తత్ర పదం సంజాతమిత్యుచ్యతే ఏవంచ సంసార దుఃఖం ద్రావయతీతి రుద్ర అత్ర సోమ నమ సోమాయ చ రుద్రాయ చ సంసార దుఃఖం కథం ద్రావయతి భగవాన్ ఇత్యుక్తౌ విద్యాప్రదానేనైవ అత తాదృశ పార్వతీపరమేశ్వరౌ వా లక్ష్మీనారాయణం వా నారాయణౌ వా అతితరాం సేవ్యా సేవ్యామిత్యత్ర నకోపి సందేహ ఏవం ప్రతిపక్షరూపేణ నాస్తికదర్శనాన్యపి ఉపగుత్తరాన్ని భవంతి వా ఇర్థ అయమే విజ్ఞాన విశేష अयमेव विज्ञानविशेषः आन्वीक्षिकी न्यायविद्या इत्यपि व्यवह्रियते आन्वीक्षिकी इत्ययं विषयः अत्यन्तं सनातनकालादेव प्रस्तुतः श्रूयते यतोहि आन्वीक्षिकीम् अलर्काय प्राह्लादादिभ्य ऊचिवान् इति दत्तात्रेयावतारे तावत् आन्वीक्षिकीम् अलर्काय प्राह्लादादिभ्यश्च ऊचिवान् इति भागवते वर्तते आन्वीक्षिकी नाम आत्मानात्मविवेक परा विद्या आन्वीक्षकी इति तत्र व्याख्यानं वर्तते प्रत्यक्ष आगमाभ्याम् ईक्षितस्य अन्वीक्षणम् अन्वीक्ष तया प्रवर्तते इत्यान्वीक्षिकी न्यायविद्या न्यायशास्त्रम् इति तस्य तत्र विवरणं वर्तते न्यायभाष्य यतोहि प्रत्यक्षपरिगलितमप्यर्थम् अनुमानेन बुभुत्सन्ते तर्करसिकाः इति वर्तते एवमेव न हि करिणि दृष्टे छीत्कारेण तम् अनुमिमते అనుమాతార ఇది వర్తది అత్ర ప్రత్యక్ష పరికలితస్యాపి అర్థస్య వేద ప్రతిపాద్యస్యాపి అర్థస్య విషయే ఏ విప్రతిపన్నా వర్తంతే తేషాం మతం ఖండయితుం తావత్ అస్య శాస్త్రస్య ఆవశ్యకత అత్యంతం వర్తతే ఇత్యభిప్రాయేణైవ ఇదం శాస్త్రం ప్రవృత్తం వర్తతే అత ఉచ్యతే న్యాయశాస్త్రం తావత్ మోహం రుణద్ధి విమరీకురుతేజ బుద్ధిం सूते च संस्कृतपदव्यवहारशक्तिं शास्त्रान्तर अभ्यसनयोग्यतया युनक्ति तर्कश्रमः न तनुते कमिहोपकारम् इति वेङ्कटाध्वरि तत्र न कोऽपि सन्देहः यतो हि विप्रतिपन्नः यो हि आगमं नैव अङ्गीकरोति तस्य मतस्य खण्डनं तावत् अनैव विद्यया कर्तुं पार्यते तत्रापि च यस्मिन् शास्त्रे यो विषयः प्रधानतया प्रतिपाद्यते స విషయ తస్మాదేవ శాస్త్రాద్ అధిగంతవ్య ఇది నిశ్చయ అనుభవస్ యతో హి శబ్దశాస్త్రే తావత్ శబ్దబుద్ధి శబ్ద సౌష్ఠవ బుద్ధిశ్చ తస్మాదేవ శాస్త్రాత్ అత్యంతం ఉప బుద్ధిని ఉపగుప్తరి వర్తతే అత తస్మాదేవ శబ్ద ప్రామాణ్యం తావత్ విశే విశిష్య వ్యాకరణశాస్త్రాదేవ అస్మాభిరధిగంతవ్యో వర్తతే తత్రాపి యత్కించిత్ మతభేద ఇది స్యాత్ తర్హి అస్మాకం మతే ఏవం రీత్యా వర్తతే ఇత్యేవ ఉచ్యతే పరంతు వ్యాకరణశాస్త్రం న ప్రమాణమితి నకేపి వదంతి ఏమేవ సర్వాణ్యపి శాస్త్రాన్ని వేదాంతశాస్త్రం వర్తతే వేదాంతశాస్త్రస్యాపి ఉపయోగ అన్యశాస్త్రాణం సహకారోపి అత్యంతం ఆవశ్యక ఇవ అనుగృహత భగవత తత్ర వస్తుతత్వం तत्र वस्तुतत्त्वं आ, व्यावहारिकसत्त्वं पारमार्थिकसत्त्वं प्रातिभासिकसत्त्वम् इत्यादि विषयाः सर्वे निरूपिताः अत्र व्यावहारिकसत्यनिर्वहणार्थं तावत् अस्य शास्त्रस्य आवश्यकता अत्यन्तं वर्तते एव तथापि अत्र सात्विकं तत्र वेदान्तं मीमांसा राजसम्मतं तामसं तर्कशास्त्रञ्च इति वर्तते अस्य शास्त्रस्य తత్ర తత్ర విద్యమానత్వేపి తమోగుణస్ ఆశ్రయ అస్మాభిः కర్తవ్య ఇది నైవ తత్ర ఉపదిశ్యతే యతో హి సిద్ధాంతరక్షణార్థం జల్పవితండే కేదారరక్షణార్థం కంటకావరణవత్ కేదారరక్షణార్థం కంటకస్ ఆవరణం యథా అభిరష్యతే తదా సిద్ధాంతరక్షణార్థం ఏతేషాం పదార్థానాం జల్పవితండాదీనాం ఆవశ్యక తత్ర వర్తతే ఇత్యేవ తత్ర అర్థ తథాపి ये शास्त्र अधीतवंत वर्तन्ते ते तामसाः इत्यपि न शक्य ये शास्त्र शास्त्र अनधीत तर्कशास्त्र ये वर्तन्ते ते तमोगुणप्रधानाः न भवन्ति इत्यपि वक्तुं न अयम विषय भाष्याद स्पष्ट एक महानुभाव महानुभावः तमोगुणप्रधानः तदा तथा नैव अधीतवान् तर्कशास्त्रस्य एवमेव तर्कशास्त्रं पठितवानपि अत्यन्तं सहृदयः वर्तन्ते एव अतश्च ఉపయోగకరణం తావత్ అస్మాభి అనుసరణీయం ఇవ తర్థ అత్ర కణాదమహర్షిణ వైశేషి దర్శనమితి ప్రథమమే అనుగృహీతం దర్శనం తత్ న్యాయదర్శనాత్ పూర్వమే వైశే వైశేషికదర్శన అవతార ఆసీత్ తదాపి అనంతరం ఏ చ పదార్థా పదార్థాः ద్రవ్యగుణసా కర్మసామాన్యవిషయసంవాయాభావా ఇది సప్తపదార్థా కళాదమహర్షిణా ఏ ఉట్టంకిత వర్తంతే తేషు పదార్థేష్వేవ న్యాయదర్శనకారేణ మహానుభావేన గౌతమి సూత్రితా ఏ పదార్థ వర్తంతి షోడశ ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంత అవయవ తర్క నిర్ణయవాద జల్ప విదండా హేత్వాభాస శరయాతి తత్వజ్ఞాన నిశ్రేయ తత్వజ్ఞానా మహా ఇది అత ఏతేషాం పదార్థానాం సర్వేషాపి అంతర్భావ సప్తస్వే వర్తతే ఇది కృత్వా దర్శనే సమానతంత్రే ఇది వ్యవహార అదేవ సమానతంత్రత్వం यत्र मतभेद मतभेदः अस्त्येव पीरुभागवादः पिठरभागवादः इत्यादिकं सर्वं तत्र वर्तते तथा तथापि विशिष्य अनेके सिद्धान्ताः अस्मिन् शास्त्रे न्यायदर्शने एवं वैशेषिकदर्शने च वर्तन्ते इत्यभिप्रायेण एतयोः शास्त्रयोः दर्शनयोर्वा समानतन्त्रे इत्येव तत्र सिद्धान्तः कृतः అతయవ ఏవ షోడశ తత్వజ్ఞానాత్ నిశ్రేయసాధిగమః ఇత్యుక్తౌ తదత్యంత విమోక్ష అపవర్గ ఇత్యపి ఏకం సూత్రం వర్తతే న్యాయదర్శని అత్ర షోడశ పదార్థానాం తత్వజ్ఞానాత్ నిశ్రేయసం అధిగంతుం శక్యతే ఇతి అర్థే నిశ్రేయసం నామ కేవలం మోక్ష ఇత్యేవ అర్థే ఉచ్యమాని తదత్యంత విమోక్ష అపవర్గ ఇది కిమర్థం సూత్రయితవ్యం తత్ర అత్ర నిశ్రేయసాపేక్షయా అపవర్గస్ భేద వర్తతే ఇవే అర్థ నిశ్రేయసం నామ త్రయీ విద్యాం నిశ్రేయసం అన్యద్వర్తతే అస్మిన్ శాస్త్రే నిశ్రేయసం అన్యద్వర్తతే వార్తాయాం నిశ్రేయసం అన్యద్వర్తతే దండనీత్యాం నిశ్రేయసం అన్యద్వర్తతే నిశ్రేయసం నామ తస్మిన్ తస్మిన్ శాస్త్రే ప్రతిపాద్యమాన సిద్ధాంతవిశేష ఏవ తత్ర నిశ్రేయసం ఇత్యర్థ तादृशं निःश्रेयसमपि परम्परया मोक्षप्राप्त्यै तावत् उपकरोति इति तत्र सिद्धान्तः अत एव त्रय्यां तावत् धर्माधर्मामेव तत्र निःश्रेयसं धर्मः धर्मज्ञानम् एवम् अधर्मज्ञानं तत्र अधिगन्तव्यतामर्हति अत एव अस्मिन् शास्त्रे हेयं हानं हानोपायः अधिगन्तव्यः इति चतुष्टयं चतुष्टयी वर्तते साधारणतया शास्त्रे सर्वत्र हेयं दुःखं हानं हानि कारणम हानोपाय अधिगंतव्य दुखम दुख कारण मिथ्या ज्ञानम तत्व ज्ञानम तन्निवारकम अधिगंतव्य मोक्ष एवं आरोग्य शास्त्रे भी वैद्य शास्त्र भी एवमेव अनारोग्यमेव दुखम तत्कारणम अपथ्य सेवनादि तस्य निवारणार्थ उपाय भेषजादिकम् अधिगन्तव्यः आरोग्यविशेष एव एवं रीत्या सर्वत्रापि चतुष्टयं वर्तते इत्येव अभिप्रायः अतएव आयुर्वेदशास्त्रेपि पदार्थविज्ञानम् इति एकः ग्रन्थः पदार्थ विज्ञान नाम तर्कशास्त्र विषय एव तत्र प्रतिपाद्यते यदा द्रव्यगुणकर्मसामान्यविषयसमवायाभावः इति ये च पदार्थाः वर्तन्ते तान् अधिकृत्य एव तदा तत्शास्त्रान् आनुगुण्येन तत्र विषयाः निरूप्यन्ते अत्र प्रमाणपदेन प्रमाणचतुष्टयं गृह्यते कणादमहर्षिणा तावत् प्रमाणद्वयमेव गृहीतम् అన్యే శాస్త్ర ప్రవక్తార వర్తంతే అష్టౌ ప్రమాణాన్ని వర్తంతే ఇది తథాపి అత్ర ఉచ్యతే షోడశ పదార్థానాం ఉట్టంకనం కిమర్థం ఇత్యుక్తౌ విశిష్య తత్వ తత్తత్పదార్థానాం జ్ఞానం ఆవశ్యకం భవతి ప్రమేయ ఇది వర్తతే సర్వస్యాపి ప్రమేయత్వాతు సర్వేపి పదార్థాః ప్రమేయే ఏవ అంతర్భవంతి ఇది కృత్వా పదార్థ వివాహ కిమర్థం కర్తవ్య ఇది వక్తు న శక్యతే విశిష్య తత్వ జ్ఞానార్థం తావత్ तेषाम् आवश्यकता अस्त्येव तत्र अर्थः एवञ्च आ, प्रत्यक्षेण अयं विषयः ज्ञायते अनुमानेन अयं विषयः ज्ञायते एवमेव उपमिनोमि उपमानप्रमाणेन ज्ञायते एवं च तद्वाक्यं मित्रेण उक्तं वाक्यं मया श्रुतं केवलं श्रवणेन मया ज्ञायते इत्याकारक अनुभवः अत्यन्तम् अङ्गीकर्तव्यः इत्यभिप्रायेण तत्र प्रमाणचतुष्टयं तत्र प्रवर्तितम् इत्यर्थः चतु प्रमाणचतुष्टयस्य सद्भावेपि तत्र अभिप्रायप्रकरणार्थं तावत् शब्दस्य प्रामुख्यम् अस्ति इत्यत्र न कोऽपि सन्देहः अस्मिन् विषये तर्कशास्त्रे तावत् शब्दशास्त्रविषये तावत् विशिष्य अस्माभिः विवरणादिकं दत्तं वर्तते यतोहि इयं न्यायविद्या न्ययनं न्यायः निर्णयः तदर्था विद्या इत्यर्थः येन ప్రయుక్త ప్రవర్తతే తత్ ప్రయోజనం భవతి ప్రయోజన స్థాపనాయ తావత్ న్యాయస్య ఆవశ్యకత వర్తతే అత ఏవ సమస్త రూపోపపన్న లింగ ప్రతిపాదకం వాక్యం న్యాయ ఇచ్యతే వాక్యం ఇత్యనేనైవ త్ర शब्द प्रमाण शब्दप्रमाणस्य शब्दस्य आवश्यकता अस्ति इत्येव ज्ञायते तत्र प्रत्यक्षप्रमाणे निरूप्यमाणे अनुमानप्रमाणे निरूप्यमाणे प्रमाणे एवं शब्दप्रमाणे निरूप्यमाणे तत्र शब्दं विनाकृत्य विषय प्रतिपादयितुं शक्यते इति न कोऽपि अङ्गीकरोति अनुभवोऽपि तथा नास्त्येव तस्य मूकास्वादनवदेव भवति तत्र अत अत्र समस्तरूपोपपन्नलिङ्गप्रतिपादकं वाक्यं न्यायः इति एतादृशन्यायः प्रवृत् न्यायः प्रवृत्तिः कदा भवति इत्युक्तौ पक्षतावच्छेदकधर्मेण न- निश्चिते साध्यतावच्छेदधर्मेण संशयिते अर्थे न्यायः प्रवर्तते पर्वते वह्निः अस्ति वा न वा इत्याकारक सन्देहे विद्यमाने एव नो चेत् विप्रतिबन्धेन अनङ्गीक्रियमाणे एव तत्र न्यायस्य प्रवृत्तिर्वर्तते इत्यर्थः तदर्थमेव पर्वत वह्निमान धूमात यो यो वह्निमान सथ वह्निमान यथा महानस इत्याकार रीत्या तस्मा तथा वह्निव्यापिधुमत्वा तथा वह्निमान इति तत्र निरूपणं क्रियते इत्यर्थः अत्र दृष्टान्तः इति एकः पदार्थः वर्तते अयमपि पदार्थः प्रमाणप्रमेयादि षोडशपदार्थेषु अन्तर्भागरूपेण तत्र प्रस्तुतः दृश्यते अन्त्येते सम्बध्येते साध्यसाधने पक्षे सपक्षे च इत्ययं दृष्टान्तः दृष्टस्यासौ अन्तस्य दृष्टान्तः इत्यर्थः पर्वते वह्निः इति पर्वते वह्निसाधने महानसां दृष्टान्तीकृत्य विषयः प्रस्तूयते यथा वह्निधूमयोः साहचर्यं पर्वते महानसे अनुभूयते तथैव यत्र लौकिकपरीक्षकाणां दृष्टिः न व्याहन्यते सह दृष्टान्तो भवति अतः महानसे अनुभूयमानं साहचर्यं वर्तते एव कार्यकारणभावरूपतर्कोऽपि तत्र वर्तते एव यतोहि पर्वते धूमः अस्तु वह्निः मास्तु इति केनापि उच्यते चेत् तर्हि यदि वह्निः न स्यात् तर्हि धूमोऽपि न स्यात् इति तत्र तर्कस्य आवश्यकता तत्र दृश्यते एव यदि वह्नेः धूमं प्रति उत्पादकत्वात् कारणत्वात् कारणं विना कार्यं कथम् उत्पत्तुम् अर्हति अतः कार्यकारणभावानुकूलतर्कस्य తత్ర ప్రాధాన్యం వర్తతే అయంచ తర్క నా ప్రమాణం నాపి ప్రమాణాంతరం ప్రమాణానాం అనుగ్రాహక తత్వజ్ఞానాయ కల్పతే ఇది తర్కస్ విధానం ఏం వర్తతే యతో హి వ్యాప్య ఆరోపేణ వ్యాపకారూప తర్కో భవతి ఆరోపస్తావత్ భ్రమ ఏవ అత్రి భ్రమ కీదృశ బాధకాలీన ఇచ్ఛాజన్య ఆహార్య జ్ఞాన ప్రయుక్త అయం తర్క यतोहि पर्वते यदि धूमः न स्यात् वह्निः न स्यात् इति यदुच्यते वह्निः अस्ति इति ज्ञायते तथापि तत्र पर्वते वह्निः वर्तते इति साधनार्थं तावत् एवमुच्यते यदि वह्निः न स्यादिति अयमेव बाधकालीन इच्छाज्ञानविशेषः इत्युच्यते बाध नाम वन्यभावान् पर्वतः वह्निमान् भवतु इत्याकारक इच्छया यदि वर्णिर्न स्यात् इत्युच्यते तदा धूमोऽपि न स्यात् इत्येव तत्र सिद्धान्तीक्रियते एवं रीत्या कार्यकारणभावरूपाः तर्कः प्रमाणानाम् अनुग्राहकः संशयिते तत्त्वे तत्त्वज्ञानार्थम् ऊहः तर्कः इत्युच्यते तत्त्वज्ञानार्थं तावत् अत्र एवं प्रकारेण वह्निः अवश्यं वर्तते यदि वह्निः न स्यात् तर्हि धूमपि न स्यात् इत्याकारकः आरोपितभ्रममपि तत्र प्रस्तूय सिद्धान्तः प्रस्तोतुं शक्यते इत्यर्थः एवमेव जन्मादिविषयेपि इदं जन्म नित्यकारणेन भवति वा अनित्यकारणेन भवति वा नो चेत् आकस्मिककारणेन भवति वा इति इत्याकारः विचारे प्रवृत्ति सत्यपि तत्र नित्यकारणेन जन्म भवितुं न शक्यते इति कारणं नित्यं स्यात् तर्हि जन्मनः सर्वदापि अनुवृत्तिरेव भवेत् तस्य मोक्षस्य प्रसक्तिरेव न न भवेत् सर्वदापि सर्वेपि दुःखमेव अनुभवेयुः इत्याकारसिद्धान्तो भवति इति कृत्वा जन्म प्रति नित्यं कारणं न भवति ఇది ఆకస్మికం సత్ కస్మాదమి కారణాలు జన్మ భవతి ఇది కృత్వా కారణ అభావే కార్యస్య ఉత్పత్తిర్భవతి వక్తు నశక్యతే కృత్వా ఆకస్మికం నభవతి అతయవ అనిత్యైన కర్మ విశేషేణైవ జన్మ భవతి తాదృశ జన్మ నివృత్త్యర్థం తావదేవ తత్వజ్ఞానస్య ఆవశ్యకత భవతి తత్వజ్ఞానస్య సంపాదనార్థం తావత్ శృత్యాది ప్రకారేణ ఉపాసనాదికం పదార్థత్వ విచారः తత్వజ్ఞానమపి సంపాదితుం శక్యతే ఇవ్వ తత్ర ఏవం రీత్యా సిద్ధాంతరక్షణార్థం తావత్ ఏతాని ప్రమాణాన్ని ప్రథమం ప్రస్తుతాన్ని భవంతి ఏతేషాం మతానురోధేన అదేవ విప్రతిపన్నం ప్రతి ప్రథమం చిత్యంకురాదికం కర్తృజన్యం కార్యత్వాత్ ఇత్యాకారక అనుమానేన భగవంతం ఈశ్వరం సాధయత్వా అనంతరం యావా పృథివీ జనయన్ దేవేక విశ్వస్య కర్త భవనస్య గోప్త ఇత్యాది శృతి ప్రమాణిత ప్రస్తూయతే ఇత్యుచ్యతే యథావి సర్వేపి ఆస్తికాः ప్రథమేవ వేదం ప్రమాణత్వేన అంగీకుర్వంతి యతో హి అనుమానస్యాపి తత్ర ప్రతి ప్రతిష్ఠితత్వం నాస్తి తర్కస్య అప్రతిష్ఠితత్వమేవ తర్క అప్రతిష్టానాత్ ఇత్యాది సూత్రం వర్తది కదా తర్కస్య అప్రతిష్ఠితత్వం యత్ పునరనుమానం ప్రత్యక్షాగమ విరుద్ధం న్యాయాభాస సహా ప్రత్యక్ష ఆగమ విరుద్ధం అనుమానం అంగీకర్తం నశక్యతి ఇది తదర్థ అత ఇదమీ దర్శనం ఆశ్రయ దర్శన అంతర్భవతి ఇత్యర్థ అత పరప్రత్యర్థం తావత్ ఉపయోక్ష్యమాణ వాక్యసమూహ శబ్దప్రమాణే ఏవ అంతర్భవతి తత్ర శబ్దస్య అత్యంతం ఆవశ్యకత అస్తి ఇత్యర్థ ఏం సాధారణతయా శాస్త్రస్య ప్రవృత్తి ఉద్దేశ లక్షణం పరీక్షా చేతి విభాగత్రయేణ శాస్త్రస్య ప్రవృత్తిర్భవతి ఉద్దేశో నామ నామునా పదార్థ సంకీర్తనం ఉద్దేశ ద్రవ్యగుణకర్మ సామాన్య విశేషం వాయాభావా సప్త పదార్థా నో చేత్ ప్రమాణాదయ శోష పదార్థా ఇది ప్రథమ ఉద్దేశ ఏ నిరూపయితుం ఇష్ట వర్తంతే తేషాం నామోట్టంకనం ప్రథమం కర్తవ్యమే భవతి శాస్త్రస్య విధానమే ఎతత్ పరిశోధన గ్రంథాధికారాణమపి అయం అత్యంతం ఉపకృత గ్రంథ న్యాయదర్శన గ్రంథ అనంతరం లక్షణం వక్తవ్యం మానాధీనా మేయసిద్ధి మానసిద్ధిశ్చ లక్షణాతి ప్రమేయ పదార్థ ప్రమాణేనైవ సిద్ధ్యతి మానంచ కథం సిద్ధ్యతి ఇత్యుక్తౌ లక్షణేన సిద్ధ్యతి అత ఉద్దిష్టానాం పదార్థానాం లక్షణం ప్రస్తోతవ్యం భవతి అనంతరం इदं लक्षणं सम्यक्तया लक्ष्ये समन्वितं भवति वा इत्याकारः परीक्षायाः वर्तते सा अत्यन्तम् आवश्यकी एव परीक्षा कर्तव्या एव परीक्षा परीक्षण अनन्तरमेव तस्य सिद्धान्तः भवति इत्यर्थः अत एव अस्य शास्त्रस्य प्रवृत्तिः उद्देशः लक्षणं परीक्षा चेति भवति इत्यर्थः तत्र लक्षणं तावत् दोषरहितमेव लक्षणं भवितुमर्हति लक्ष्येतरव्यावृत्तिरेव लक्षणस्य ప్రయోజనం భవతి యద్ లక్ష్యేతరం ఇతరత్ వర్తతే లక్ష్యస్య ఉద్దిష్టం లక్షణం తావత్ అన్యత్ర ఇతర కుత్రాపి సమన్వితం న భవేత్ లక్ష్యే సర్వత్రాపి సమన్వితం భవేత్ ఉక్తం లక్షణం లక్ష్యే కుత్రాపి నైవ సమన్వితం భవేత్ చేత్ తర్హి సోమి దోష ఏవ అతేవ అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవ దోషరహితత్వే సతి ధర్మవత్వం లక్షణస్య లక్షణం ఇది వ్యవహారः భవతి తత్ర గంధవత్వం పృథివ్యా లక్షణం ఇత్యాదం విచారం प्रस्तोष्यामः तत्र लक्षणं तावत् स्वरूपलक्षणमिति एवं तटस्थलक्षणमिति द्विधा वर्तते स्वरूपमेव लक्षणं स्वरूपलक्षणं तटस्थलक्षणं च यावल्लक्ष्यकालम् अनवस्थितत्वे सति यद्व्यावर्तकं भवति तत् तटस्थलक्षणं भवति इत्यर्थः గంధవత్వం పృథివ్యాహ లక్షణం ఇత్యుక్తౌ ఉత్పన్నం ద్రవ్యం క్షణం అగుణం అక్రియం చ తిష్టతి ఇది న్యాయేన పృథివ్యాహ గంధవత్వే లక్షణే ప్రస్తూయమానే చేత్ తస్య అనిత్య పృథివ్యా జన ప్రథమక్షణే నిర్గుణమేవ తిష్టది తత్ర ఉత్పన్నం ద్రవ్యం నిర్గుణమేవ తిష్టది అత ఇవ గంధో గంధ గుణే ఏవంతర్భవతి రూపరసగంధాదయ గుణే అంతర్భవతి గంధవత్వం లక్షణం తావత్ ప్రథమక్షణే తత్ర అవ్యాత్మే భవతి ఇది అభిప్రాయేణ గంధవత్వం తావత్ తత్ర తరస్థలక్షణమేవ ఇది వ్యవహర్తుం అస్మాభి శక్యతే ఏవంచ शक्यते एवञ्च अत्र व्याकरणविषये प्रस्तूयते गन्धवती पृथिवी इति गन्धवती पृथिवी इति लक्षणम् इत्युक्तौ गन्धवत्वं पृथिव्याः लक्षणमित्युच्यते गन्धवतीत्वम् इति वक्तव्यं खलु गन्धवत्वमिति किमर्थम् उच्यते तत्र इत्युक्तौ त्वतलोर्गुणवचनस्य इति सूत्रं वर्तते गन्धवत्या भावः गन्धवत्वं तप्रत्यये परे सति तत्र पुमद्भावे भवति इत्यर्थः अत एव गन्धवत्वम् इति गन्धवद् भूतलम् इत्यत्रापि तथैव तत्रापि अणुं समानाधिकरणजातीययोः सूत्रं वर्तते एकं तेन सूत्रेण रूपवद्भार्यः इत्यत्र रूपवती भार्या यशसः रूपवद्भार्यः इति वक्तव्यं वर्तते तथापि रूपवती भार्यः इति समासः न भवति रूपवद्भार्यः इति वर्तते तत्र रूपवत्याः तत्र पुमद्भाव एव प्र प्रस्तुतः भवति इत्यर्थः अयं विषयः किमर्थम् उच्यते इत्युक्तौ अस्मे अस्माकं तात्विकेषां शब्दर्ये वा न तर्थरी इति यः कश्चन प्रवादः दृश्यते खलु तत्र व्याकरणविरोधेन ग्रन्थाः य- केऽपि तार्किकग्रन्थाः न सन्त्येव तत्र व्याकरणम् अनुरुध्येव तत्र वर्तन्ते तथापि यत्किञ्चित् विनोदेन वा नो चेत् अ, जिगीषया वा एतादृशी प्रवृत्तिः तत्र सञ्जाता तत् तत्र అప్రామాణిక విహానేన తావత్ శాస్త్రాన్ని నైవ నిర్మిత అని ఇటీవ తత్ర మయ ఉచ్యత ఏవంచ నిశ్రేయసం అపవర్గ ఇది ప్రస్తుతం మయా ఇయం విద్య న కేవలం ఆత్మ విద్యా నభవతి స్యాం తావత్ కేవలం అధ్యాత్మ విద్యా నైవ ప్రస్తూయతే అధ్యాత్మ విద్యా మాత్రం ఇయం స్యాత్ ఇత్యవ తత్ర భాష్యే వర్తతే అధ్యాత్మ విద్యా తస్మిన్ అధికార కేవలం వేద వేదాంతశాస్త్రస్యैव విశి విశిష్య వర్తతే అత్ర అధ్యా అధ్యాత్మ అధ్యాత్మవిద్యాయాः ప్రవృత్తిర్భవతి తథాపి విధానే తావత్ దండనీతి విధానే తావత్ వాణిజ్యాది విధానే తావత్ తత్సర్వత్రాపి అస శాస్త్రస్య ఉపకృతోత్తరం వర్త వర్తతే एव అత మోహం రుణద్ధి విమరీకురుతే చ బుద్ధిం సూతే చ శక్తిం ఇత్యాదికం తత్ర ప్రసూయితే ఖలు అతేవ నిశ్రేయసం ఇత్యుక్తౌ त्रय्यां तावत् न- धर्मः निःश्रेयसमित्युच्यते अपवर्गः कथं भवति इत्युक्तौ दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानाम् उत्तरोत्तरापाये तदनन्तरापायात् अपवर्गः इति अध्यात्मविद्यारीत्या अस्माभिः आ, प्राप्तुम् इष्टः यः अधिगन्तव्यः मोक्षः वर्तते अयं मोक्षस्तावत् दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानाम् उत्तरोपाये तदनन्तर अपायात् ప్రారంధకర్మ నాశాద అనంతరం కైవల్య రూపాముక్తిర్భవతి ఇది అతను ముక్తి ప్రకార ఉచ్యతే అత శరీర ఇంద్రియార్థాదయ ప్రమేయ పదార్థత్వం తత్ర వర్తంతే తేషామపి జ్ఞానం అత్యంతం ఆవశ్యకం భవతి ఇది కృత్వా శరీరస్య శరీరం తావత్ <clears throat> చతుర్విధం వర్తతే తత్ర పార్థివశరీరమితి జలీయశరీరమితి వాయువీ వాయువీయశరీరమితి తత్రాపి అండ అయో యోనిజం అయోనిజం అండజం సేదిజం ఇత్యాది రీత్యా ఏది అనేకే విషయా అస్మిన్ శాస్త్రే నిరూప్యంతే ఏవ అత ఆత్మ అనాత్మ వివేకపరా ఇయం విద్య అనాత్మ వివేక తత్ర అపేక్షిత భవతి ఎన్నేతి నీతి వచన నిగమా అవోచన్ ఇది సిద్ధాంత ఖలు అతశ్చ సృష్టివాక్యానా నా సృష్టౌ తాత్పర్యం అవిదు పరబ్రహ్మణ్యేవ తాత్పర్యం ఇది సిద్ధాంత అతవ తదర్థం తావత్ ప్రథమం తావత్ అనాత్మ విషయ శరీరం ఆత్మాన భవతి మనః ఆత్మాన భవతి ఇంద్రియాణ్యాత్మాన భవంతి అతిరిక్తేవ ఆత్మా భవతి అస్య అంతఃకరణావచ్ఛిన్న చైతన్యస్య జన్మ వర్తత ఏవ ఇది జన్మ న స్యాత్ అంతఃకరణావచ్ఛిన్న జీవస్య జన్మ యావత్పర్యంతం అనువర్తతే తావత్పర్యంతమపి దుఃఖానువృత్తిర్భవతి కృత్వా తత్ర మిథ్యాజ్ఞానస్య దోషవశేనైవ ఏతాదృశ రీతి సంసారస్య వర్తతే తదర్థం తావదేవ ఆత్మ ఆత్మజ్ఞానార్థం తావత్ ప్రయత్నः कर्तव्यः तत्र चित्तशुद्धिः तावत् अनेकानि पवित्राणि कर्माण्यपि कर्तव्यानि इत्येव उच्यते तत्र भगवान् अमेयः अप्रमेयः इत्युच्यते खलु कथं तस्य मनोगम्यत्वं कथं सिद्ध्यति इत्युक्तौ तत्र मनो मनः अगम्यमेव मनोवाचाम् अगोचर एव भगवान् इति वदन्ति खलु तत्र मनोगम्यत्वं कथं वर्तते इत्युक्तौ मनसैव अनुद्रष्टव्यम् इति सिद्धान्तः वर्तते मनसा कथं दृश्यते इत्युक्तौ ಅಸಂಸ್ಕೃತ ಮನಸ ಭಗವಾನ್ ನ ದೃಶ್ಯತೆ ಅವಿದು ಸಂಸ್ಕೃತ ಮನಸೈವ ಭಗವಾನ್ ದೃಶ್ಯತೆ ಭಗವತಃ ಜ್ಞಾನ ಭವತಿ ಇತ್ಯರ್ಥ ಅತ ಉಚ್ಯತೆ ಮನಸೈವ ಅನುದ್ರಷ್ಟವ್ಯಂ ಇತಿ ಸಿದ್ಧಾಂತ ಅತೇವ ಅತ್ರ ಮನಸಃ ಏತೇಷಾಂ ಶಾಸ್ತ್ರರೀತ್ಯಾ ತಾವತ್ ಮನಃ ಪರಮಾಣುಪತ್ವಾತ್ ನಿತ್ಯಮೇವ ತಥಾಪಿ ಮನಸ ಯಾಂ ಪದಾರ್ಥಾನಾಂ ಸಂಯೋಗ ಇಂದ್ರಿಯಾದೀನಾಂ ವರ್ತದೆ ತಾದೃಶ ಸಂಯೋಗನಾಶ ಇವ ತತ್ರ ఆత్మజ్ఞానార్థం ఉపకృత్వర భవతి ఇది ఏతేషాం సిద్ధాంత భవతి ఇత్యర్థ అతయవ అనంతరం ఏమరీత్యా ఉద్దేశ్య లక్షణం పరీక్ష తదనంతరం పదార్థస్య నిర్వచనాధికమీ తత్ర క్రియతి పదార్థానాపి లౌకికరీత్యా వైదిక వైదికశాస్త్రరీత్యా వ్యాకరణశాస్త్రరీత్యా वा పదార్థానాం తావత్ నిర్వచనాధికం అవశ్యం అంగీకర్తవ్యవ తర్వాత సంగతికి ఏక పదార్థ అస్మిన్ శాస్త్రే అత్యంతం అనుసరణీయత్వైన దృశ్యతి అనంతరావిధాన ప్రయోజక జిజ్ఞాసాజనక జ్ఞానానుకూల స్మరణ విషయ నిరూప్యనిష్ట సంబంధత్వం సంగతి సామాన్యస్య లక్షణం ఇది అత ప్రత్యక్ష నిరూపణానంతరం అనుమాన నిరూప్యత ఇది ఎక్కచిన గ్రంథ కర్తం అభీష్టస్య తర్హి విషయ క్రమం అనుసృత్య తత్ర ప్రస్తుతవ్యో భవతి यदि क्रमः नैव अनुसरति चेत् तर्हि अयं विषयः व्यस्त एव भवति इत्यर्थः अत एव तत्र प्रत्यक्षप्रमाण अनन्तरम् अनुमानप्रमाणं किमर्थं निरूप्यते इत्युक्तौ साधारणतया तावत् प्रत्यक्षानुमान उपमानशब्दाः प्रमाणानि इति सूत्रं वर्तते प्रथमं प्रत्यक्षम् अत्यन्तं प्रधानत्वात् प्रत्यक्षप्रमाणं निरूपितम् अनन्तरं शिष्यस्य जिज्ञासा कथं भवति अनुमानज्ञानं मे जायताम् इत्याग जिज्ञासा एव ప్రత్యక్షానుమానోపమాన శబ్దా ప్రమాణానికి సూత్రితం ఖలు ప్రత్యక్ష నిరూపణ అనంతరం అవశిష్టం అవ్యహితోత్రక్షణే శ్రూయమానం తావత్ అనుమాన ప్రమాణమేవ అతశ్చ అనుమాన జ్ఞానం మే భవతు ఇత్యాకార జిజ్ఞాస తస్య ఉదేతి తస్య జ్ఞానం కారణం అనుమాన స్మరణం తద్విషయ అనుమానం తస్మిన్ సంబంధ ప్రత్యక్ష కార్యత్వం ప్రత్యక్షస్య అను పశ్చాదివ మానం నామ మితి పశ్చాదేవ ప్రవర్తమానం ప్రమాణం ఇత్యర్థ ప్రత్యక్ష ప్రమాణస్య తత్ర ప్రాముఖ్యం వర్తతే ఏవ అతవ ప్రత్యక్ష నిరూపణానంతరం అనుమానం నిరూప్యతే ఏం రీత్యా సర్వోపి గ్రంథ यन्निरूपणानन्तरं यूप्यते तत्तन्निरूपितसङ्गतिमत् इति न्यायम् अनुसृत्यैव तत्र अतः ये शास्त्र अध्येतारः छात्र वर्तन्ते तैः सर्वैः अयं विषयः अवश्यं ज्ञातव्य एव यः कश्चन विषयः निरूपयितव्यः इत्युक्तौ क्रमानुसारः कथम् अस्माभिः ज्ञातव्यः इत्यपि विषयः मनसि एव करणीयः इति अयं सर्वोऽपि विषयः समग्रतया अस्मिन्नेव शास्त्रे प्रस्तूयते इत्यर्थः एवञ्च शब्दप्रमाणं पदज्ञानं तु करणं द्वारं तत्र पदार्थधीः शाब्दबोधः फलं तत्र इति वर्तते अत्र शाब्दबोधः द्विविधः वर्तते खण्डशाब्दबोधः अखण्डशाब्दबोधः एवं शक्तिभाष्यः आकाङ्क्षाभाष्यश्च इत्यपि वर्तते घटपदं कमुग्रीवादिमति शक्तं शक्तिभाष्यः तत्र घटम् आनया इत्यत्र घटपदस्य अम्पदेन सह आकाङ्क्षा भवति एवं नीलः घटः इत्येकं वाक्यं वर्तते तत्र नीलपदार्थस्य घटपदार्थस्य च सम्बन्धं ज्ञानं तावत् आकाङ्क्षाभाष्यत्वेन भवति इत्यर्थः अत एव अयं शाब्दबोधः अत्यन्तम् अनुस्रियते अस्मिन् शास्त्रे यतोहि सर्व सर्वेपि अनेके विषयाः आ, एवं रीत्या शाब्दबोधप्रकारेणैव तत्र वर्तन्ते ज्ञान यदि अधिगतं सै तरी सुलभतया विषयः ज्ञातुं शक्यते इत्यर्थः अत्र पदज्ञानं तु करणं पदार्थ उपस्थितिः प्रथम प्रथमं तावत् आवश्यक अतएव भवति इत्यर्थः अत एव सङ्केतो लक्षणा च अर्थे पदवृत्तिः इति शक्तिवादः सङ्केतः च अर्थे पदवृत्तिः अर्थनिरूपितः పదనిష్ట సంబంధ విశేష అస్మాత్ పదాత్ అయమర్థో బోద్ధవ్య ఇత్యాకారక ఇష్ట సంకేత ఈశ్వరేచ్ఛారూప వర్తతే ఏం శక్య సంబంధ రూప లక్షణాచయ వర్తతే ఇది ద్వేపీ వృత్తిపదైన అత్ర వ్యవహ్రియంతే శక్తివాది సంకేత లక్షణాచ అర్థే పదవృత్తి అంటే పదనిష్ట సంబంధ ఇత్యర్థ ఏదాదృశ సంబంధ సంబంధ జ్ఞానం అత్యంతం ఆవశ్యకం భవత్యేవ ಘಟಪದ ಅರ್ಥ ಸಂಕೇತಿ ವರ್ತದೆ ತಾದೃಶ ಸಂಬಂಧ ತನ್ನ ಪುರುಷೇಣ ಘಟ ಪದೇ ಶ್ರೇ ಸತಿ ಅಯಂ ಕಂಬುಗ್ರೀವಾನ್ ಕಂಬು ಗ್ರೀವಾನ್ ಅರ್ಥ ಕಥಂ ಜ್ಞಾತು ಶಕ್ಯತೆ ಶಕ್ಯತೆ ಶಕ್ತಿ ಶಕ್ತಿಜಾನ ಆವಶ್ಯಕ ಅತ್ಯಂತ ವರ್ತದೆ ಕೋಪಿ ಸಂದೇಹ ಅಸ್ತ್ರೇ ಶಕ್ತಿಗ್ರಹೋಪಾಯ ತತ್ರ ತೂಪ ವರ್ತಂತೆ ಶಕ್ತಿಗ್ರಹಂ व्याकरण उपमान कोशाप्त वाक्यात व्यवहारतश्च वाक्यस्य शेषात् विवृतेर्वदन्ति सान्निधिरः सिद्धपदस्य वृद्धाः इति वर्तते तत्र श्रूयतां <clears throat> प्रथमं पदज्ञानं भवति अनन्तरं पदार्थशतिज्ञानसहकारेण पदार्थस्य उपस्थितिर्भवति अनन्तरं च शाब्दबोधो भवति इत्युच्यते शाब्दबोधो नाम शब्दादागतः बोधः शाब्दबोधः इति अत्र శాబ్దబోధార్థం తావత్ ఆసక్తి జ్ఞానము యోగ్యతా జ్ఞానము ఆకాంక్షా జ్ఞానం ఇది ఏతాదృశ త్రయస్య కారణత్వం తత్ర వర్తది ఎస్ ఆసక్తి జ్ఞానం ఏం చే యోగ్యతా జ్ఞానం ఏమేవ ఆకాంక్షా జ్ఞానం వర్తతే తస్య యస్య శక్తి జ్ఞానం వర్తతే తస్యైవ శక్తి జ్ఞానిన పదార్థస్య ఉపస్థితి అనంతరం చ వాక్యే తావత్ శాబ్దబోధ अधिगन्तुं शक्यते इत्यर्थः अत एव शाब्दबोधानुकूलसम्बन्धत्वं वृत्तेः लक्षणं शाब्दबोधानुकूलसम्बन्धत्वं शब्देन वा शब्दाभ्यां वा शब्दैर्वा यस्य बोधः अस्माभिः अभिप्रेतः वर्तते तदर्थं तावत् शाब्दबोधानुकूलसम्बन्धः यो हि शक्तिपदेन व्यवह्रियते तस्य ज्ञानम् आव सङ्केतज्ञानम् आवश्यकं भवति इत्यर्थः अत्र అర్థస్ పదస్ సంబంధ వర్తతే సంబంధిద్వయ నిష్టత్వే సతి విశిష్టధీ నియామకత్వం సంబంధస్ లక్షణం సంబంధ ద్వయో విద్యమాన ఏ సంబంధ భవితుం అర్హతి సంబంధో నామ ఏకస్మిన్నేవ విద్యమాన సంబంధత్వం నాస్తి ఆరోపణ విషయ భేద భేదసంబంధేన వా తత్ర అన్యో విషయ సామాన్యత తావత్ సంబంధ దిష్ట ఏవ భవతి అర్థే పదే చ విద్యతే తదా अतएव सम्बन्धिद्वय भिन्नत्वे सति तत्र शक्तिस्तावत् अर्थात् भिन्न एव शब्दादपि भिन्न एव तथापि तन्निष्ठो भवति एवं विशिष्टधी नियामकोऽपि भवति विशिष्टधीर् नाम तत्र घटः इत्युक्तौ घटत्वविशिष्टः घटाकृतिविशिष्टः इति ज्ञानं भवति अत एव सूत्रं किं वर्तते जात्याकृतिव्यक्तयः पदार्थः पदार्थः पदस्य अर्थः एक एव जातिः आकृतिः व्यक्तिः जात्या व्यक्तिः एवं रीत्या त्रयविशिष्टे एव एते त्रयेपि एक एव अर्थः इत्यर्थः अयं विषयः अस्माकं काव्यप्रकाशे अनुभूयते एव इति हेतुः तदुद्भवे इति त्रयः समुदिताः हेतुः शैत्यभ्यासनिपुणताः आहत्य काव्योत्पत्तिं प्रति హేతు కావ్యోత్వం ద్వారా ఏతేషాం త్రయాణమే ఆవశ్యకత తత్ర వర్తతే ఇవ అర్థ అతయవ తృణారణిమణిన్యాయన హేతుత్వ శంకా నిరాస తృణారణిమణిన్యాయో నామ అగ్నిత్వత్వం ప్రతి ఏకత్ర మణి కారణం భవతి ఏకత్ర తృణాదికం కారణం భవతి ఏకత్ర అరణి కారణం భవతి ఏతే త్రయోపి యది యది స్యు తర్యేవ అగ్ని ఉత్పద్యతే ఇది నాస్తి तत्र एतेषां त्रयाणां भिन्नभिन्नत एव कारणत्वं परन्तु शक्त्यभ्यासनिवृत्तास्तावत् आहत्यैव काव्योत्पत्तिं प्रति हेतुं भवति इति रीत्या एव तत्र शक्त्यभ्यासनिपुणताः इति हेतवः न तु हेतवः इत्युच्यते हेतवः इति न हेतुः एतेषु त्रयेषु विद्यमानं हेतुत्वम् एकमेव इत्यभिप्रायेण तत्र एकवचनस्य उक्तिः सङ्गच्छते इत्येव तत्र प्रतिपाद्यते एवञ्च साधारणतया अस्मिन्नेव विषये प्रस्तूयमाने यः कश्चन विषयः यदि परित्यज्यते चेत् तर्हि क्षम्यतां परित्यागः अवश्यं भवत्येव सर्वं शास्त्रम् आ, एकस्यामेव होरायाम् अत्र प्रस्तुतव्यः चेत् न शक्यते अयं विषयः इति परित्यक्तः इति तु न मन्तव्यं तत्र अभिहितान्वयवादः इति वर्तते अन्विताभिधानवादः इति वर्तते इति सर्वेपि वर्तन्ते तत्र अभिहितान्वयवादे तावत् योग्यताविषये పదార్థ సంబంధ ఇది యోగ్యత వర్తते తత్ర కిముచ్యతే కార్యాన్విత పదార్థే పదానాం శక్తిరితి అన్వితాభిధానవాదిన ఇతరాన్విత అర్థే పదానాం శక్తిరితి అన్వితాభిధానవాదిన అభిహితాన్వయవాదిన ఏతే సర్వేపి ఖండితా ఇవ భవంతి అనన్యలభ్య శబ్దార్థ ఇది వర్తతే అన్యేన శబ్దేన అన్యస్య శబ్దస్య అర్థ ఇతర ఇతరశబ్దస్య అర్థవిశేషం ఏకదశం వా గృహీత్వా వక్తుం న అన్యలభ్య నభవత్యవ అత ఏవ కార్యాన్విత పదార్థైవ పదార్థానాం పదానాం శక్తిరితి అన్విత అర్థైవ పదానాం శక్తిరితి వక్తుం న ఇది తత్ర తేషాం ఖండనం భవతి తత్ర నైయాయికాస్తావత్ కిం వదంతి ఇత్యుక్తౌ తత్ర సంసర్గమర్యాదయా ఏవ పదార్థయోः సంబంధ భాసతి ఇది సంసర్గ మర్యాదయా నామ ఆకాంక్ష మర్యాదయా ఇత్యర్థ ఏతాదృశ విచారాత్ పూర్వం అయం విషయ ప్రస్తూయతే యత్ నీలం ఘటం ఆనయ ఇత్యేత ఏకం వాక్యం శ్రూయతే అభిముఖే విద్యమానేన నీలం ఇది పదం శ్రూయతే ఘటం ఇది పదం శ్రూయతే ఆనయా ఇది పదం శ్రూయతే ఘటం ఇది పదస్య శ్రవణ సమయే నీలం ఇది పదస్య శ్రవణం నాస్తి ఆనయా ఇది పదస్య శ్రవణే ఘటం ఇది పదస్యాపి శ్రవణం నాస్తి శక్తి జ్ఞానార్థం తావత్ अव्यहितपूर्वक्षणे एव तेषां पदस्य स्थितिरावश्यकी भवति एवं नास्ति खलु तथापि नीलं घटम् आनय इत्युक्तौ मध्यमवृद्धेन नीलघटे आनीते सति तेन शाब्दबोधः सञ्जातः इत्येव अस्माभिः ज्ञातुं शक्यते एव कथं भवति अयं शाब्दबोधः इत्युक्तौ प्रथमं नीलपदश्रवणं भवति अनन्तरम् अम्पदश्रवणम् अनन्तरं घटपदश्रवणम् अनन्तरं పునః శ్రవణం ఆనయతి అనంతరం అత్ర స్ఫుటవాదాదికం ప్రస్తూయతే కథమిత్యుక్తౌ ఏతేషాం రూపాణం పదానాం శ్రవణానంతరం ఏకదైవ నీలంఘడమాని ఇత్యాది వాక్యస్య ఉపస్థితిర్భవతి అనంతరమేవ పదార్థోపస్థిత్యా శాబ్దబోధో భవతి ఇది తత్ర సిద్ధాంత అత్ర ఏతై కిముచ్యతే ఇత్యుక్తౌ రేయాయికై నీలపదశ్రవణానంతరం శక్తిజ్ఞానేన పదజ్ఞాన పదస్య एवं तदर्थस्य च संस्कारः आत्मनि वा मनसि वा वर्तते नीलङ्घनमानया इति पर्यन्तमपि तेषां पदानां सेवनम् अर्थानामपि ज्ञानं तत् तेषां संस्काराणां स्थितिरेव तत्र वर्तते आनया इति अन्तिमयकार अनुभवः यश्च भवति आ तेन उद्बोधकेन एकदैव नीलङ्घटमानया इत्याकारक पदानाम् अर्थस्य च उपस्थितिः एकदैव भवति इति तेषां सिद्धान्तः अत एव पदानाम् अविलम्बेन उच्चारणं सन्धि सन्निधिरिति यदुच्यते तत्र पदानाम् अविलम्बेन सन्निधिरिति नास्ति पदार्थानाम् अविलम्बेन उपस्थितिर्भवति इत्यर्थः पदार्थानाम् अविलम्बेन उपस्थित्या एव तत्र शाब्दबोधः भवति इति तेषां सिद्धान्तः इत्यर्थः साधारणतया पण्डितैः सर्वैरपि ज्ञायमान विषय प्रस्तूय से शब्द से चातुर्विध्यम यौविकम रूढ़ योगरूढ़ यौविकरूढ़मिति यवल अवयवाथ अवयवार्थे बुध्यते तद यौविकम् अवयवार्थेन सह रूढ़ यत्र बुध्यते योगरूढं केवलं रूढ एव अर्थः यत्र बुध्यते तत्पदं रूढमिति यत्र यौविकार्थस्य एवं वर्तते तच्च पदं यौविकरूढमिति उद्भिदा यजेता इति तत्र उदाहरणं दीयते तत्र उद्भिदशब्दस्य उद्भिन्नामक यागस्य रूढिः एवम् उद्भिदपदेन तर्गुलमादिकं यद्वर्तते तस्यापि आवश्यकता वर्तते इत्येव अर्थः तत्र उभयोः प्राधान्यस्य विद्यमानत्वात् तद् यौगिकरूढम् इत्यादि व्यवह्रियते एवमेव तत्र प्रथमान्तार्थमुख्यविशेषिकशाब्दबोधः नैयायिकैः अङ्गीक्रियते भावप्रधानमाख्यातम् इति रीत्या तत्र धात्वर्थमुख्यविशेषके एव शाब्दबोधः वैयाकरणैः अङ्गीक्रियते भावप्रधानमाख्यातम् इत्यस्य भावो नाम धात्वर्थः इति तत्र तिङन्तं पदम् एवं सुबन्तमपि पदं वर्तते आख्यातवाच्यः कर्ता इत्यत्रापि तत्र द्रव्यं कारकं कालः इत्यादिकम् एवं धात्वर्थः इति चतुष्टयी తత్ర వర్తతే ఇది సిద్ధాంత నిరుక్తశాస్త్రే ఉచ్యతే అత ఏవ కిముచ్యత ఇత్యుక్తౌ ఘటం ఆనయ ఇత్యుక్తౌ ఘటకర్మకం ఆనయనం ఇత్యేవ వైయాకరణరీత్యా శాబ్దబోధో భవతి నైయాయిక మతరీత్యా తావత్ ఘటకర్మక ఆనయనానుకూల కృతిమాన్ చైత్ర ఇది ఏతే వదంతి స్వల్పభేద ఏ దృశ్యతే అతవ ఉచ్యతే शक्तिग्रह व्याकरणोपमाना इत्यादिना प्रथम व्याकरणशास्त्र प्राख्यम तैः दत्तम् अवश्य दातव्यम तत्र न कोप सन्देह यत्र कुत्रापि अभिप्रायभेदः स्यात् प्रस्तूयते तशय तेषाम् आशयः अत एवञ्च घटकर्मक कृति केवलं कृति अर्थ एवं तिंगा बोध्यते सिद्धांत कृतिमा कर्ता इति आख्यातवाच्यः कर्ता नैयायिकानन्तावत् कृतरेव तिङ्पदार्थस्य अर्थः इति किमर्थं चेत् एते वदन्ति लाघवानुरोधेन एवम् उच्यते अस्माभिरित्युच्यते कथमित्युक्तौ कर्ता वाच्यस्य तर्हि कर्तर्विद्यमानाः कृतयः अनेकधा वर्तन्ते कृत्वा तेषाम् आनन्त्यं भवति अतः यदि कृतिः अर्थः इति उच्यते चेत् तर्हि कृतिमान् प्रकारीभूय कृति चैत्रे प्रकारीभूय भासते एवं च कृतिमान् चैत्रः इति वर्तते इति तेषाम् आशयः वर्तते अयमेकः सिद्धान्तः वर्तते एवं <clears throat> शाब्दबोधो नाम शब्दजन्यमेव ज्ञानम् अत्र शब्दपदेन प्रमाणमेव उच्यते इति अभिप्रायेण उच्यते एवं वाक्यस्यापि शब्दत्वमेव इत्यभिप्रायः परस्पर अन्वितार्थप्रतिपादकवाक्यसमूहः శబ్ద పరస్పర అన్వితార్థ ప్రతిపాదక వాక్య సమూహ తత్ర అన్యత్ర భాషాసు విద్యమాన్ నిర్వచనాపేక్షయా అత్యంతమయం నిర్దుష్టే ఏవ నిర్వచన విశేష ఇత్యహం మన్యే యతోహి ఇంగ్లీషు భాషాయాం కిముచ్యతే sentence is a group of words making complete sense group of words making complete sense ఇత్యేవ తత్ర ఉచ్యతే పరంతు అన్వితార్థ ప్రతిపాదక ఇది పదం తత్ర నాస్త్యేవ అత పరస్పర అన్వితార్థ ప్రతిపాదక వాక్య సమూహ శబ్ద ఇది తస్య ఆప్తోచరితత్వే ఉచరితత్వే ప్రామాణ్యం తద్భిన్నత్వే అప్రామాణ్యం సఫల ప్రవృత్తి జనకత్వే ప్రామాణ్యం విఫల ప్రవృత్తి జనకత్వే అప్రామాణ్యం ఏనికైనా పురుషేణ తత్ర ఫలాన్ని దీయంతే అని కానీ సర్వేభ్య గచ్చంతు ఇత్యుక్తే తత్ర గమనానంతరం ఇది ఫలాన్ని నదీయంతే చేత తర్హి తస్య తదుక్తం వాక్యం అప్రమాణమివ విఫల ప్రవృత్తి జనకత్వాత్ ఏది అస్మాభి రుచ్యమానం వాక్యం సఫల ప్రవృత్తి జనకం భవతి తదా ప్రమాణమేవ అతయవ అస్మదపేక్షయా వేద అత్యంతం పరమం ప్రమాణం ఇత్యర్థ అస్మాకం సర్వేషాం అపేక్షయా ఆప్త కహ భగవానేవ సాక్షాత్కృత ధర్మ భగవాన్ సాక్షాత్కృత ధర్మ తదపేక్షయా ఆప్త ప్రపంచే కుత్రాపి నాస్తి ఏవ అయం కథం తద్ దృశ్యదేవ ఇత్యుక్తౌ तेना ये च वेदाः अनुगृहीताः वर्तन्ते ते सर्वेपि प्रमाणभूता एव तत्र विचिकित्सा न कर्तव्या सन्देहस्य आवश्यकता नास्ति एव वेदाः प्रमाणमेव इति अत एव तादृशशब्दस्य प्रामाण्ये न कोऽपि सन्देहः अपि च एकवाक्यम् इति वाक्यार्थविचारः इति एकवाक्यत्वम् इति साधारणतया शास्त्रे प्रस्तूयमानाः एते विषयाः तत्र वाक्यार्थचर्चा भवति इति श्रूयते अस्माभिः वाक्यार्थो नाम आहत्य सारांशरूपेण सिद्धान्तरूपेण अस्माभिः प्रस्तूयमानः अर्थप्रतिपादकं वाक्यं तस्य अर्थः वाक्यार्थः कथमित्युक्तौ साक्षात् परम्परया वा स्वार्थविशेषणीभूत अर्थप्रतिपादक यावत् पदविशिष्ट ఏకపదోపస్థాప్య విశేష్యార్థ ప్రతిపాదక శబ్ద వాక్యం కథమిత్యుక్తౌ అత్రైవ నీలం ఘటం ఆనయతి ఇత్యత్రైవ అత్ర అనేకాని విశేషణాన్ని వర్తంతి ముఖ్య విశేష్యం నామ ఇతర అవిశేషణ విశేష్యం యద్ వర్తతే తద్ ముఖ్య విశేష్యం యచ్చ విశేష్యం వర్తతే తద్ అన్యస్య విశేషణం మా భూత్ తదేవ ముఖ్య విశేష్యం ఇతర అవిశేషణ విశేష్యమేవ తత్ర ముఖ్యం ఇది ఇత్యర్థ అనంతరం ప్రథమంతా అనేకే విశే అనేకాని విశేషాన్ని ప్రస్తుతాన్ని భవంత్యేవ నీలం ఘటం ఆనయ నీల పదార్థస్య ఘట పదార్థం ప్రతి ఘట పదార్థస్య ఆనయనం ప్రతి విశేషణం ఆయన ఆనయనానుకూల కృతిమత పురుషస్య యశకస్యాపి విశేషణత్వం నాస్తి కేవలం విశేషత్వమేవ నీల ఘటకర్మక ఆనయనానుకూల కృతిమాన్ చైత్ర ఇతయం వాక్యార్థ अत्र चैत्रः मुख्यविशेष्यरूप एव भवति सः यस्य कस्यापि विशेषणं न भवत्येव अत एव स्वार्थविशेषणीभूत अर्थप्रतिपादक यावत्पदविशिष्ट विशेष्यभूत अर्थप्रतिपादक एकपदोपस्थाप्यत्वम् आवश्यकं भवति एकपदोपस्थाप्यत्वम् इत्युक्तौ रामकृष्णौ गच्छतः इति वर्तते एकं वाक्यं तत्र रामकृष्णौ विशेष्यभूतौ तत्र विशेष्य విశేష్య ధ్వజం వర్తతే ఖలు ఇత్యుక్తౌ విశేష్యాణం అనేకత్వేపి ఏకపదోపస్థాప్యంతం తావత్ రామకృష్ణౌ ఇది పదేనవ ప్రస్తూయతే ఇత్యర్థ అతేవ ఏకపదోపస్థాప్యార్థ ప్రతిపాదక విశేష్యవాచక పదమేవ వాక్యం పదార్థ ఏవ వాక్యార్థ సాక్షాత్ పరంపరయా విశేషణీభూతార్థ ప్రతిపాదక విశే పద విశిష్ట ముఖ్యార్థ ఇతర అన్విత ఇతర అవిశేషణ ఏకపదోపస్థాప్య పదత్నం వాక్యస్య లక్షణం ఇది సిద్ధాంతి అయంచ విశేష సిద్ధాంత నిరూపణానంతరం ఏమం రీత్యా ఆంధ్ర భాషాయం ఏమం తీర్మానం చేయబడినది ఇతివత్ అయమే వాక్యార్థ ఇవ భాషాయాం ఉచ్యమాన రూపేణ సిద్ధాంతితో భవతి ఇత్యర్థ अत्र आकाङ्क्षाभास्यः शाब्दबोधः इति वर्तते अयम् आकाङ्क्षाभास्यः शाब्दबोधः एकपदार्थे अपरपद अभे संसर्गः संसर्गमर्यादया भासते एकपदार्थे अपरपदार्थस्य संसर्गः संसर्गमर्यादया नाम आकाङ्क्षमर्यादया एव भासते तत्र यस्य कस्यचन पदस्य आवश्यकता नास्ति इति सिद्धान्तः अत्र नैयायिकानां यथा इत्युक्तौ नीलः घटः इत्युक्तौ नीलपदस्य घटेयपदेन सह घटपदस्य नीलपदेन सह तत्र आकाङ्क्षा वर्तते इति वर्तते <clears throat> कथम् इत्युक्तौ पदस्य पदान्तरव्यतिरेक अन्वय अननुभावकत्वम् यदि नीलाभिन्नः घटः इत्याकारः शाब्दबोधः जननीये तत्र नीलपदेन विना घटपदस्य घटपदेन विना नीलपदस्य च अभेदसंसर्गकः शाब्दबोधः न भवत्येव विवक्षानुरोधेन अतश्च परस्पर आकाङ्क्ष नीलः घटः इति नीलाभिन्नो घटः इति तात्पर्येण प्रयुक्ते नीलः घटः इति वाक्ये तावत् ग- घटपदार्थः आकाङ्क्षते घट नीलपदार्थं नीलपदार्थः आकाङ्क्षते घटपदार्थम् इत्यर्थः अत एव संसर्गमर्यादया अत्र संसर्ग कः इत्युक्तौ अभेद एव संसर्गः नीलाभिन्नो घटः नील अभिन्नः घटः अभेदः कीदृशः अभेदस्तादात्म्यम तादात्म्यम नाम सवृत्त्यसाधारणो धर्मः घटवृत्तिः असाधारणो धर्मः अत्र नीलम् अत एव नीलाभिन्नो घटः इति शाब्दबोधः भवति अत एव स्वविशेष्यवाचकपदोत्तर <clears throat> समानविभक्तिकेन सह अभेदान्वया भव अभेदस्य प्रातिपदिकार्थे स समानविभक्तिकेन स अव्यवहितपूर्ववर्तिना च पदेन ఉపస్థాపితస్యైవ సంసర్గమర్యాదయా భాసతే ఇది అర్థ అత్ర ప్రాతిపదికార్థే నామ ఘట పదార్థే నీల నీరపదార్థస్య అభేద భాసతే ఏవంచ ఘట పదార్థే ససమాన విభక్తికైన స అవ్యవహిత పూర్వవర్తినా చ అంటే ఘట ఇత్యత్ర పదం ప్రథమా విభక్తి వర్తతే స సమాన విభక్తికం పదం తావత్ నీల ఇది ప్రథమాంతమయ పదం ఏవంచ ప్రథమాంత పదరూప విశేషణస్యవ అభేద प्रथमांता प्रथमान्तविशेष्ये घटे एव भासते तत्र नीरः घटः इत्यत्र नीरः घटः इति उक्तिं विहाय नीलस्य घटः इति उच्यते चेत् तर्हि तत्र नीलाभिन्नो घटः इत्याकारशाब्दबोधः न भवति इत्यर्थः अत्रापि साजात्यं विभाक्ति विभाजिक प्रथमात्मरूपेणैव साजात्यं न तु समानवचनकत्वं रूपं साजात्यम् इत्युच्यते